లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం చదువుకుంటున్న సూత్రం సవర్ణ సంజ్ఞా విధాయక సూత్రం ఇప్పటివరకు మనం అచ్చులు వాటి భేదాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఏ వర్ణం ఏ వర్ణానికి సవర్ణమవుతుందో చెప్పే సూత్రం అంటే సవర్ణం అవుతుంది అని చెప్పడానికి మనం వేటిని చూస్తాం అని చెప్పే సూత్రమే ఈ సవర్ణ సంజ్ఞా విధాయక సూత్రం సూత్రం తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని దీని విభాగం తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని మొత్తం రెండు పదాలు ఉన్నాయి ఈ సూత్రంలో సూత్రానికి అర్థం తాల్వాదిస్థానం ఆభ్యంతర ప్రయత్నశ్చ ఇది ఏతద్వయం యస్య ఏన తుల్యం తన్మిథ సవర్ణ సంజ్ఞం స్యాత్ అని సూత్రానికి కింద ఉన్న వృత్తి తాల్వాదిస్థానం ఆభ్యంతర ప్రయత్నశ్చ తాలు కంఠము నాసిక మొదలైన స్థానాలు ఒక్కో కొన్ని వర్ణాల వర్ణాలకు వాటిని ఉచ్చరించే స్థానాలు ఉత్పత్తి స్థానాలు కొన్ని ఉంటాయి కంఠము అలాగే తాలువు మూర్ధ దంతాలు ఇలా రకరకాలుగా వర్ణోత్పత్తి స్థానాలు ఉన్నాయి ఈ వర్ణోత్పత్తి స్థానము అలాగే ఆభ్యంతర ప్రయత్నము ఆభ్యంతర ప్రయత్నం అంటే ప్రయత్నము అంటే మనం ఆ వర్ణాన్ని ఆ స్థానం నుండి ఉచ్చరించేటప్పుడు చేసే రకరకాలైన అంటే ఆ స్థానాన్ని స్పృశించడం ఆ స్థానం దగ్గరికి తీసుకువెళ్ళి ఉచ్చరించడం అక్కడి నుంచి కొంచెం దూరంగా నాలుక పెట్టి ఉచ్చరించడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ప్రయత్నాలు అంటారు ప్రకృష్టం యత్నం అయితే అంటే ఆ వర్ణోచ్చారణ చేసేటప్పుడు మనం ఆ స్థానాన్ని దగ్గర చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాయువుతో దాన్ని ప్రయత్నము అంటారు అందులో రెండు రకాలు ఒకటి ఆభ్యంతర ప్రయత్నం ఇంకొకటి బాహ్య ప్రయత్నం అని ఆభ్యంతరం అంటే లోపల జరిగేది బాహ్యం అంటే బయట జరిగే ప్రయత్నము అని చెప్పి వ్యాఖ్యానం చెప్తారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వర్ణోత్పత్తి స్థానము ఆభ్యంతర ప్రయత్నం ఏ రెండు వర్ణాలకు సమానంగా ఉంటాయో అవి ఒకదానికి ఇంకొకటి సమానం అవుతాయి అని ఈ సూత్రానికి అర్థం సవర్ణ సంజ్ఞ అంటే ఇప్పుడు అకారం ఉంది దీనికి ఉచ్చారణ స్థానం కంఠము అదే ఉచ్చారణ స్థానం కలిగిన అకారం అలాగే దీనికి ప్రయత్నం ఆభ్యంతర ప్రయత్నం వచ్చేసి వివృతం ఉంటుంది వివృతం గనక ఉంటే ఆకారం తీసుకుంటే ఆకారానికి కంఠం ఉచ్చారణ స్థానం వివృతం ప్రయత్నం లేదా ఈకారం తీసుకుంటే ఈకారానికి ఉచ్చారణ స్థానం తాలువు దీనికి ప్రయత్నం ఆభ్యంతర ప్రయత్నం వచ్చేసి వివృత ప్రయత్నం ఈకారానికి ఇంకో ఈకారం ఉందనుకోండి ఈ ఈకారానికి కూడా ఉచ్చారణ స్థానం తాలువు అలాగే ఆభ్యంతర ప్రయత్నం వివృతం అవుతుంది ఈ రెండింటికి ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము సమానం ఉన్న సమానం కాబట్టి ఒకదానికంటే ఈ ఈకారానికి ఆ ఈకారం సవర్ణం అలాగే ఆ ఈకారానికి ఈ ఈకారం సవర్ణం అని ఈ సూత్రానికి సామాన్యంగా అర్థం అన్నమాట తర్వాత సూత్రం కింద ఒక వార్తికం ఉంది వార్తికము అంటే ఇప్పుడు మనం చదువుతున్నవి సూత్రాలు ఈ సూత్రాలు ఏంటి నియమాల్ని వీటిని గురించి అనేక రకాలుగా అనేక విధాలైన సూత్రాలు ఉన్నాయి వాటిలో అనేక విధాలైన విధానాలు విషయాలు పరిభాషలు సంజ్ఞలు ఇలా రకరకాలుగా ఉన్నాయి సూత్రాల విషయంలో అలాగే సూత్రాల్లో కొన్ని చోట్ల అర్థం కాని భావాన్ని లేదా కొన్ని అంశాల్లో ఏదైతే లోపిస్తుంది అన్నట్లుగా భావించిన అంశాలు ఉన్నాయో ఇక్కడ వివరణ ఇంకా కావాలి అనిపించిన అంశాలు ఉన్నాయో అలాంటి చోట్ల కాత్యాయనుడు అనే ఒక మహర్షి కొన్ని వచనాల్ని రాశాడు ఆ వచనాలు కూడా లాగానే ఉంటాయి కానీ అవి సూత్రాలు కాదు వాటిని వార్తికం అని అంటారు అంటే సూత్రానికి అర్థ వివరణ ఇస్తున్నట్లుగా కొన్నిసార్లు కొన్నిసార్లు అందులో ఉన్న దుర్గమమైన అర్థం అంటే అర్థం కానితనాన్ని వివరిస్తున్నట్లుగా ఒకటి ఇంకొన్నిసార్లు అక్కడ ఏదో కొంత అంశం లోపిస్తే ఆ అంశాన్ని పూరిస్తున్నట్లుగా ఒకటి ఇలా రకరకాలుగా వార్తికాలు అనేక విధాలుగా కనిపిస్తూ ఉంటాయి సందర్భానుసారంగా ఈ వార్తికాన్ని రచించింది కాత్యాయనుడు అని చెప్పి అంటారు ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం లఘు సిద్ధాంతకంలో మొదటి వార్తికాన్ని చదువుతున్నాం రూలు వర్ణయోర్మిథ సావర్ణ్యం వాచ్యం అని రీల్ రు వర్ణయోహు మిథ సావర్ణ్యం వాచ్యం ఇప్పుడు సవర్ణ సంజ్ఞ దేనికని చెప్పుకున్నాము దే ఏ రెండు వర్ణాలకైతే సమానమైన ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము ఉంటాయో ఆ రెండు ఒకదానికొకటి సమానమవుతాయి అని చదువుకున్నాం అయితే రికారానికి ఉచ్చారణ స్థానం ఏంటి అంటే ఇప్పుడు ఈ వార్తికంతో ఏం చెప్తున్నాడు రికార రికారాలు ఒకదానికొకటి సవర్ణమవుతాయి అని చెప్పాలి అని చెప్తున్నాడు ఎందుకని ఇలా చెప్పాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే రికారానికి ఉచ్చారణ స్థానం మూర్ధ రికారానికి ఉచ్చారణ స్థానం దంతాలు కాబట్టి ఈ రెండింటికి ఉచ్చారణ స్థానం సమానం కాదు అలాంటప్పుడు రికి రి అనేది సవర్ణం అవ్వదు దానివల్ల సవరణం కాకపోతే కొన్ని సమస్యలు సవరణం అయితే ఏంటి ప్రయోజనం అనేది మనం తర్వాత చెప్పుకుంటాము ఈ రెండు ఒకదానికొకటి సవరణాలు కావు కానీ మనకి సవరణాలు అవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి అందుకోసమని రికారానికి రికారం సవరణం అవుతుంది అని చెప్పాలి అని చెప్పి ప్రత్యేకంగా వచనం చెప్తున్నాడు పాణిని చెప్పిన దాని ప్రకారం అయితే ఈ రెండింటికి స్థానం సమానం కాదు కాబట్టి ఒకదానికొకటి సవరణం కాకపోతున్నాయి కాబట్టి విశేష విశిష్టంగా మళ్ళీ ఒక వచనాన్ని ప్రారంభించి కాత్యాయనుడు రీల్ రీ అనేవి ఒకదానికొకటి సమానమవుతాయి ఒకదానికొకటి సవర్ణాలు అని చెప్పాలి అని చెప్తున్నాడు అయితే ఇప్పుడు సవర్ణ సంజ్ఞ వలన ఏంటి ప్రయోజనం ఇంతకు ముందు వరకు మనం ఎన్నో సంజ్ఞలు చదువుకున్నాం వాటి ఉపయోగాల తర్వాత వచ్చే ప్రకరణాల్లో ఆయా సూత్రాల్లో ఆ పదాల్ని వాడినప్పుడు మనం దీనికి ఇది అర్థం అని తెలుసుకుంటాం అలాగే సవర్ణ సంజ్ఞ వల్ల ఉండడం అంటే ఉండడం వల్ల ఏం ప్రయోజనం అవుతుంది అంటే ఆ ఒక వర్ణానికి చెప్పిన పని అదా అంటే దాని సవర్ణమైన దానికి కూడా ఆ పని జరుగుతుంది రికారానికి ఈ పని అవుతుంది అంటే దాని సవర్ణం అవడం వల్ల రికారానికి కూడా ఆ పని అవుతుంది అది సవరణం వల్ల సామాన్యమైన ప్రయోజనం ఇంకా విశేష ప్రయోజనాలు అవన్నీ వేరే ఉన్నాయి ఇది సామాన్యంగా ఒక పని దేనికైతే చెప్పాము ఏదైతే ఇది చెప్పాము దాని సమానమైన వర్ణాన్ని కూడా అది చెల్లుతుంది అందువల్ల సవర్ణత్వం అనేది చెప్పాలి ఇక్కడ రికారానికి చెప్పిన పని రికారానికి కూడా అవుతున్నట్లుగా లోకంలో కనిపిస్తుంది మరి రిల్ రూ రెండు కూడా సమాన వర్ణాలు కాదు అలాంటప్పుడు ఒకదానికి చెప్పింది ఇంకో దానికి అవ్వడం ఎలా సంభవం అందుకని ప్రత్యేకంగా ఈయన వచనం ప్రారంభించారు రివర్ణయోర్మిథ సావన్యం వాచ్యం అని